స్వకర్మణా భగవత అభ్యర్చన భక్తియోగస్ సిద్ధిప్రాప్తి ఫలం జ్ఞాననిష్టా యోగ్యత యన్నిమిత్తా జ్ఞాననిష్టా మోక్షఫలావసానా స భగవద్భక్తియోగ అధునా స్తూయతే ప్రకరణే శాస్త్రార్థనిశ్చయదార్ఢ్యాయ సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం సర్వకర్మాణి ప్రతిషిద్ధాని అపి సదా కుర్వాణ అనుతిష్టన్ మద్వ్యపాశ్రయ అహం వాసుదేవ ఈశ్వరో వ్యపాశ్రయో యస్య స మద్వ్యపాశ్రయో మయ్యర్పిత సర్వాత్మభావ ఇత్యర్థ సహ అపి మత్ప్రసాదాత్ మమ ఈశ్వరస్య ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం నిత్యం వైష్ణవం పదం అవ్యయం